इतश्च शोकमोहौ अकृत्वा शीतोष्णादिसहनम् युक्तम् यस्मात् नासतो विद्यते भावो नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः नासतः अविद्यमानस्य शीतोष्णादेः सकारणस्य न विद्यते नास्ति भावो భవనम् అస్థిత నహి శీతోష్ణాదిసకారణం ప్రమాణైః నిరూప్యమాణం వస్తు సంభవతి వికారో హి సహ వికారశ్చ వ్యభిచరతి యథా ఘటాదిసంస్థానం చక్షుషా నిరూప్యమాణం మృద్వ్యతిరేకేణ అనుపలబ్ధేః అసత్ తథా సర్వో వికారः కారణవ్యతిరేకేణ అనుపలబ్ధేः అసన్ జన్మప్రధ్వంసాభ్యాం ప్రాక్ ऊर्ध्वम् च अनुपलब्धेः मृदादिकारणस्य तत्कारणस्य च तत्कारणव्यतिरेकेण अनुपलब्धेः असत्त्वम् तदसत्त्वे च सर्वाभावप्रसङ्ग इति चेत् न सर्वत्र बुद्धिद्वयोपलब्धेः सद्बुद्धिः असद्बुद्धिः इति यद्विषया बुद्धिः न व्यभिचरति तत्सत् सत् यद्विषया बुद्धिः व्यभिचरति तदसत् इति सदसद्विभागे बुद्धितन्त्रे स्थिते सर्वत्र द्वे बुद्धिः सर्वैः उपलभ्येते समानाधिकरणे न नीलोत्पलवत् सन्घटः सन्पटः सन्हस्ती इत्येवम् सर्वत्र तयोः बुद्ध्योः घटादिबुद्धिः व्यभिचरति तथा च दर्शितम् न तो सद्बुद्धि तस्मा घटादिबुद्धि विषय असन् व्यभिचारा न तो सद्बुद्धि विषय अव्यभिचारा घटे विनष्टे घटबुद्ध व्यभिचरन्त्याम् सद्बुद्धि अभी व्यभिचरती चेत न पटादौ अपि सद्बुद्धिदर्शनात् विशेषणविषया एव सा सद्बुद्धिः सद्बुद्धिवत् घटबुद्धिः अपि घटान्तरे दृश्यते इति चेत् न पटादौ अदर्शनात् सद्बुद्धिरपि नष्टे घटे न दृश्यते इति चेत् न विशेष्याभावात् सद्बुद्धिः विशेषणविषया सती विशेष्याभावे विशेषण अनुपपत्तौ किम् विषया स्यात् न तु पुनः सद्बुद्धेः विषयाभावात् एकाधिकरणत्वम् ఘటాద్విశేష్యాభావే నయుక్తం ఇది చేత్ న ఇదముదకం ఇది మరీచ్యాదౌ అన్యతరాభావే అపి సామానాధికరణ్యదర్శనాత్ తస్మాద్దేహాదే ద్వంద్వస్ సకారణస్ అసతో న విద్యతే భావ ఇది తథా సతః చ ఆత్మన అభావ అవిద్యమానత న విద్యతే సర్వత్ర అవ్యభిచారాత్ ఇది అవోచామ ఏం ఆత్మానాత్మనో సదసతో ఉభయో అపి దృష్ట ఉపలబ్ధ అంతో నిర్ణయ సత్ సదేవ అసత్ అసదేవ ఇది అనయో యథోక్తయో తత్వదర్శిభి తదితి సర్వనామ సర్వం బ్రహ్మ తస్య నామ తదితి తద్భావः తత్త్వम् బ్రహ్మణో యాథాత్మ్యం తద్ద్రష్టుం శీలం యేషాం తే తత్వదర్శిన తై తత్వదర్శిభి త్వమపి తత్వదర్శినాం దృష్టిం ఆశ్రిత్య శోకం మోహం చ శీతోష్ణాదీని శీతోష్ణాదీని రూపాణి ద్వంద్వాని వికార అయం అసన్ एव मरीचिजलवत् मिथ्यावभासते इति मनसि निश्चित्य तितिक्षस्व इति अभिप्रायः